ఇంతవరకు సంస్కృతంలో ఊరలాడినాం రెండేరెండు వాక్యాలు తెలుగులో మాట్లాడతాను నాకు సభాకంపం వస్తుంది లేకపోతే ఒకటి రెండు వాక్యాలు మాట్లాడగలిగిన సంస్కృతం ఒక మంచి ఉపన్యాసం విన్నాము అది కూడా శాస్త్ర విషయమైంది అయితే చివరిన గురువు గారు నరసింహాచార్యుడు గారు అన్నారు ఏ శాస్త్రజ్ఞానమైనా కానీ పరమాత్మ దర్శనం కోసమే కానీ ఈ శబ్దాలు కేవలం శబ్దాలలోనే మునిగిపోయి భాగవతంలో ద్వితీయ ద్వితీయ ద్వితీయ అద్వితీయ అంటారు శాబ్దశి బ్రహ్మణే శబ్దాయ నామగ్రంథాయుధి అపార్థై పరిభ్రమంస్తత్ర వినందతీర్థ మాయామయే వాసనయాచయానక అంటారు కనుక ఇందులోనే ఊరాడకుండా ఇందులో పడి కొట్టుకుపోకుండా చివరికి పరమాత్మను దర్శనం చేసిన ప్రయత్నం చేయాలని నరసింహాచార్యులు గారు చక్కగా ఉద్ఘాటించారు కొరాట్ సుబ్రహ్మణ్య గారు మహాపండితులు వ్యాకరణంలో ఎంత అందులో ఏమి అనుమానం లేవు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇవాళ శబ్దం మాత్రమే కనబడింది నరసింహావతార ఘటనలో కూడా మొట్టమొదటి శబ్దం వచ్చింది ఆ తర్వాత రూపం వచ్చింది అట్లనే మనకు వారి వ్యాకరణ రూపం కూడా ఇంకా ముందు ముందు చాలా లెక్చర్లలో ఇచ్చి మనం అందరినీ కూడా పునీతులను చేయాలని వారిని వారిని ప్రార్థిస్తున్నాను పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఈ సభను చేసిన విద్వత్తులు మేధావులందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు మామూలుగా విద్వత్ సభ అంటారు అవి లేకుంటే పండిత సమ్మేళనం అట్లాంటి పదాలన్నిటి కూడా ఈరోజు అలాంటి సామాన్య వ్యక్తి కూడా ఒక నిర్వచన లెక్క కనపడింది ధారాళంగా వాళ్ళు మాట్లాడుతుంటే మధ్య మధ్య కొన్ని కొన్ని అర్థమైనని అయ్యో మనం మనము ఒక గొప్ప చిత్రం చూస్తున్నాం మన భాషకు సంబంధించింది కానీ అయినా కానీ దాంట్లో కొన్ని సన్నివేశాలు అర్థం చేసుకుంటే మనకు ఎంతో ఉపయోగిపోతుంటాం అలాగే నేనేదో కొంచెం సంస్కృతి నేర్చుకున్నా కానీ మధ్య మధ్య నేర్చుకున్నా కానీ వారి ఆ ధారాళంగా ఆ విషయ పరిజ్ఞానం ఏమి చూస్తుంటే ఇది బుధజన సమ్మేళనం అంటే నిజంగా ఇది అనిపించింది ఎక్కడెక్కడో ఎన్నెన్నో పిచ్చి పిచ్చి మీటింగ్లు చెత్త చెత్త ఎన్ని జరుగుతుంటాయి వాటిని విసిగిపోతున్నాం సంస్కృతి ఏమైపోతుందని కానీ ఇంత చక్కటి సభ ఇలా జరిగిందంటే సాక్షాత్ సరస్వతి మాత కూడా చాలా సంతోషించుంటుంది నా భక్తులు ఇక్కడ కూడా ఉన్నారని నేను ఇది టైం ఫర్ మీరు విచారించింది అయితే ఇలాంటి మేధావులు పండితులు మాట్లాడుతుంటే మామూలు వాళ్ళకు కూడా కొంచెం వస్తాయి నీకు కూడా నాలో పాండిత్యం కూడా చిన్న చిన్న బయటకు వస్తే బాగుంటుంది అంటే వాళ్ళు లేనప్పుడు మనం పాండిత్యం బయటకు వస్తుంది ఆ దగ్గర మనం పాండిత్యం అందులో పొందని అది లాక్కునేది అది ఆ రకంగా భాష పోతుంటే ఎంత ఎంత చక్కటి భాష మొన్న ఒక ఇది సందేశాన్ని సంస్కృత పత్రిక వస్తుంది దాంట్లో ఒక దాంట్లో ఇచ్చినారు అది ఇవాళ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే మొత్తము అందులో విశేషంగా విశ్లేషించినారు అది సంస్కృత భాషలో ప్రతి దానికి అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి దాని ఒక నెంబర్ ఇప్పుడు కా అనేది ఉంటే ఒకటి క్యారెక్టర్ ఆ ఒకటి అట్లా తీసుకుని నంబర్స్ పోసుకుంటూ పోతుంటే దాన్ని విశ్లేషించి నీకు సంఖ్యాబలంతోనే నీకు ఆ విషయం చెప్పవచ్చు అని అదే కంప్యూటర్లో జరిగిందని వాళ్ళు ఎక్కువ తిరిగి చెప్పుకున్నా మనకు ఎంతో గర్వకారణం అనిపిస్తుంది ఇలాంటి దేవభాష దాన్ని ఎవరో మూర్ఖులు వాళ్ళ మృత భాష అంటారు అది వాళ్ళ జీవమృతులు జీవ ఆ మాట అంటాడు ఇలాంటిది ఇవాళ జరుగుతుంటే ఇలాంటి కార్యక్రమాలు రాములు గారి ఈ చొరవతో నేను ఇది తీసుకున్న తర్వాత జస్టిస్ అల్లాడి భూస్వామి గారు కాదు తీసిన తర్వాత బాధ్యత నాకు ఉపయోగించినారు అది సరే కొన్ని కాలం నేను కూడా నరసింహాచారి గారి శిష్యరికంలో కొంత ఏదో ప్రథమ ప్రయత్నం జరిగింది కానీ ఇంత చక్కటి భాషను మేము ఎట్లా నేర్చుకోలేకపోయినాం ముందు ముందు నేర్చుకునే అవకాశం చాలా మంది కల్పించాలన్న ఉద్దేశంతో దాదాపు దగ్గర వాళ్ళు కూడా ఇచ్చిన సరే దీన్ని సదుపాయం ఏర్పడింది దీన్ని సదుపాయం ఎట్లా చేర్చాలన్నప్పుడు సరే ప్రారంభ దశలో కానీ రాములు గారు సెలవు తీసుకొని మంచి మంచి కొన్నిసారి సుబ్రహ్మణ్యం గారు వారు వారే ముందు మొదలుపెట్టి మొన్న నాకు ఇంకా ఎంత సంతోషం అనిపించిందంటే ఈ ప్రతి మాసం ఎందుకు మాసానికి రెండు సార్లు పెడితే నేను అయ్యా నేను వారానికి రెండు సార్లు ఆ వారానికి ఒకసారి పెడితే నేను ఇంకా ఇక్కడ ఇంకా చాలా సంతోషం నాకు అది అంతకంటే ఎక్కువ ఉన్నది అది ఈనాడు మీరందరూ చూస్తుంటే ఇప్పుడు మొదటి నుంచి పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా సభ ఖాళీగా లేకుండా ఇంత చక్కగా జరుగుతుందంటే అది మన సంస్కృతికి సంస్కృత భాషకు రాబోయే మంచి రోజులకు ఇది సూచిక అన్నట్టున్నా కనబడుతుంది ఇందాక నరసింహాచారి గారు కూడా దాన్ని మనం పలకడంలో తేడా ఎన్నెన్నో ఉన్నాయి అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది ఢిల్లీలో మాకు ఒక అడ్వకేట్ ఉండేది పేరు దావే గారు గుజరాతీ వాళ్ళ గుజరాతీ ఏంటి మాకు మధ్యాహ్నం ఆకలిస్తుంది ఏం చేయాలి ఎట్లా పోతే అంటే వాళ్ళు ఆయన అన్నాడు అది you go to Nizamuddin west you can good good states there you lead them అన్నాడు ఆయన అన్నదంటే go to Nizamuddin west you will get good snacks there eat go to Nizamuddin west అంటే అక్కడ చిత్త దగ్గర పోతే you will get good snakes there అక్కడ పావులు ఉండే తినండి అట్లా ఎవరి భాష ఎవరి ఉచ్చారణ వారికి అది ఇది ఇంకా బెంగాలీ ఒడిస్సా వాళ్ళు కూడా అది ఇంకా ఇంగ్లీష్లో వాళ్ళని అంటారు అది ఆస్ట్రేలియన్స్ ఐ కేమ్ డై అంటారు వాడు అంటే నేను చావడానికి వచ్చిన అంటారు అందరూ ఈరోజే వచ్చిన ఐ కేమ్ టుడే అని ఇట్లా వాళ్ళు టుడే టుడే అది సరే ఈ వ్యాకరణ విషయాలు ఇంకా ముందు ముందు చాలా విషయాలను గుర్తించి నా మన్నవి మీ అందరికి ఏంటంటే అందరిలోనూ వారు ఇందాక నాకు తెలిసిన చిన్న విషయం అది ఏంటంటే ప్రతి మనిషి లోపల కూడా కొన్ని పదాలు నిమిడీకృతంగా ఉంటాయి అది విన్న తర్వాత దానిలోని అర్థం స్ఫూరీకరిస్తుంది అట్లాగే మనలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక వక్త ఉంటారు అది ఆ వక్తలందరినీ బయటికి తీసుకురండి వాళ్ళ ముందు పెద్ద పెద్దలందరినీ ఎగ్జాస్ట్ చేసిన తర్వాత చిన్నవాళ్ళు కూడా ముందుకు వస్తుంటే అదే ఒక పరంపరగా జరిగిపోతుంది శబ్ద దాంట్లో కూడా ఆ మధ్యన ఒక ఎంత నాకు విచిత్రం అనిపించింది చాలా మందికి ఇక అంటే ఈ మామూలు సంభాషణలో జరిగే విషయాలు ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది శబ్దం ప్రతి పదానికి అర్థం ఉంటుంది శబ్దం ఉంటుంది అది ఏది ఉందన్న మామూలుగా ఒకటి మూడు అంటారు కోడి ముందా గుడ్డు ముందా అని అది ఎటు చెప్పినా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మన తర్కశాస్త్రంలో అనుకుంటాను నేను చూసింది ఎంత అంటే వినేవాడికి శబ్దం ముందు మాట్లాడేవాడికి అర్థం ముందు ఎంత చక్కని చూడండి అది పరిష్కారం అనేది అలాంటి అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే మనం వాళ్ళు అన్నింటినీ పరిష్కరించి చూసినారు అది మనకు ఆస్తులు పదవులు వాటి మనకేమో అర్థం వాళ్ళు అనువర్తతే కానీ ఇవన్నీ వస్తే మనిషికి ఆ మేధస్సు అంటే పెరుగుతుంది మేధస్సు ఇప్పుడు కొంతమంది వేదాలు ఏమీ నీకు రికార్డింగ్ లేదు ప్రింటింగ్ లేదు ఇన్ని వేల సంవత్సరాలు ఎట్లా ప్రిజర్వ్ కాబడ్డాయి అంటే అది అది ఘనం లేకుంటే ఘనాపాటి చటాపాటి అన్ని ఒక్కటి మనకు తెలిసిన దొరకు ఘనాపాటి అంటే ఒకటి ఒకటి రెండు రెండు మూడు అట్లా ఒక్కొక్క పదాన్ని వదిలిపెట్టుకుంటూ మాలో దాన్ని తీసుకుంటూ మధ్య మధ్య వేసుకుంటాం ఆ అనేది అయితే ఇంకా ఒక పదవులు పది అంటే పది అని ఒక పాదంలో పది పదాలు ఉంటే ఒకటి తొమ్మిది రెండు ఒకటి పది రెండు తొమ్మిది ఎనిమిది ఇట్లా మూడు ఎనిమిది ఇట్లా చూసుకుంటూ పోయి మధ్య నుంచి మళ్ళీ అయితే ఎక్స్పెండ్ అది ఒక మనిషికి ఆ జ్ఞాపక శక్తి కానీ లేకుంటే ఎనాలిటికల్ పవర్ కానీ హైయెస్ట్ పీక్ నుంచి తప్ప అది కాదు అట్లా ఒకసారి అయిందంటే అది it is preserved for the rest of his life ఏమాత్రం దోషం దొరకకుండా అట్లా జరిగిన వ్యవస్థ మనది దాన్ని నాకు ఇవాళ ఈ జరిగే కార్యక్రమాన్ని చూస్తుంటే పూర్వజ వైభవం అంతా మనకు కొద్ది రోజులు మన మన జీవితకాలం తప్పే కావచ్చు కానీ జరిగే అభివృద్ధి you can project the rate ఇవాళ వేరే దేశాలు కూడా even like countries like China Thailand ఇవన్నీ కూడా సంస్కృత విద్యాలయాలు నేర్చు స్థాపించుకొని మేము నేర్చుకోవాలన్న ఉత్సుకత భారతదేశంలో కూడా కొంతమంది చాలామంది విద్యావంతులు మేము కూడా చదువు సంస్కృతం చదువుకుంటే బాగుంటుంది అన్న ఉత్సుకత చూపిస్తున్నారు అది అది దాన్ని ముందుకు తీసుకుపోతూ మన సురవారి సంస్థ తరఫున ఏమాత్రం సేవ చేయగలిగినా అదే భాగ్యం అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత ఇలాంటి కార్యక్రమం మీ అందరికీ దయచేసి మనవి నమస్కారం ఇంకా అన్నీ చెప్పేది ఏంటంటే వీరు పాల్గొంటూ ప్రోత్సహిస్తూ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరిచినట్టయితే మనం మనకు మనం ధన్యులైపోతాం ఆ తర్వాత సమాజానికి కూడా ఉత్కృష్టమైన సేవను అందించడం వల్ల దీన్ని నడిపించాలని చేస్తూ అందరికీ మరి మనం చేస్తూ నమస్కారం